కీర్తన మూడు వందల ముప్పై మూడు సర్వేశ్వరుడే శరణ్యము నిర్వాహకుడు ఇన్నిటగాన పలు దేవతలకు బ్రహ్మాదులకును జలజనాభుడే శరణ్యము అలరిన బ్రహ్మాండము అవిశిననాడును నిలిపెనాతడు ఇన్నిటిగాన అనేక విధములం నిఖిల జీవులకు జనార్దనుడే శరణ్యము అనాథనాథుడు అంతరాత్మకుడు అనాధిపతి ఇతడు అటుగాన తగు నిశ్చలులగు తన దాసులకును జగదేకపతే శరణ్యము చిగురుజేవయగు శ్రీవేంకటేశుడు అగు వరములొసగునటుగానా